లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం చదువుకోబోతున్న సూత్రం మూడవ సూత్రం తస్య లోప అని ఈ సూత్రంతో ఇత్సంజ్ఞకి లోపాన్ని విధిస్తున్నారు సూత్రంలో రెండు పదాలు ఉన్నాయి తస్య లోప అని తస్య అనేది ఒక పదం లోప అనేది ఒక పదం ఇది లోప విధాయక సూత్రం అనమాట దీనికంటే ముందు మనం లోప సంజ్ఞా సూత్రం చదివాము ఇప్పుడు మనం లోప విధాయక సూత్రం చదువుతున్నాం లోపం అనేక సందర్భాల్లో అనేకమైన వాటికి అనేక విధాలుగా విధింపబడింది అందులో ఒకటి ఇత్సంజ్ఞం లోపి లోపం చేసే పద్ధతి ఇత్సంజ్ఞకు లోపాన్ని విధించే సూత్రం ఒకే ఒక్కటి ఉంది తస్య లోప అని ఇక్కడ తస్య అనే పదంతో ఏం తీసుకుంటున్నాము అష్టాధ్యాయి క్రమ సంఖ్య ప్రకారంగా చూస్తే ఇది ఇత్సంగలు అన్నీ చెప్పిన తర్వాత దాని కింద తస్య ఇత తస్య లోప ఉంది కాబట్టి ముందు చెప్పిన దాన్ని ఇక్కడ తస్య అనే శబ్దంతో తస్య అనే సర్వనామ శబ్దంతో ముందు దేనికైతే వ్యవహారం జరిగిందో దాన్ని గ్రహిస్తాం అదేంటి ఇత్సంజ్ఞ వ్యవహారం ముందున్న సూత్రాలన్నీ అని చెప్తున్నాయి అష్టాధ్యాయి క్రమంలో ఇప్పుడు అందువల్ల దాని తర్వాత చెప్పిన తస్య అనే శబ్దానికి భవతి ఇత్సంజ్ఞాయా అని ఇత్సంజ్ఞా విశిష్టస్య అని అంటే ఇత్సంజ్ఞ విశిష్టమైన శబ్ద వర్ణానికి లేదా ఇత్సంజ్ఞ దేనికైతే ఉందో దానికి లోపహస్యాత్ లోపం అవుతుంది అందుకే వృత్తి రాస్తున్నాడు తస్యేతో లోపహస్యాత్ తస్య ఇత లోపహస్యాత్ ఆ ఇత్సంజ్ఞ కలిగిన వాటికి లోప లోపమవుతుంది అని సూత్రానికి అర్థం అన్నమాట అయితే ఇప్పుడు మనం వరుసగా చదువుతున్న ప్ర పరంపర ఏంటి అంటే ఐ ఉండ్రులు ఏవోంగయ వచ్చని ముందు మాహేశ్వర సూత్రాలు చదివాం తర్వాత ఇత్సంజ్ఞ విధించే సూత్రం చదివాం తర్వాత లోప సంజ్ఞా సూత్రం చదివాం ఇప్పుడు లోప విధాయక సూత్రం చదువుతున్నాం మామూలుగా ఈ ప్రకరణ అంటే సంజ్ఞా ప్రకరణం సంధి ప్రకరణం వీటిల్లో కేవలం అవే సూత్రాలు ఉండాలని లేదు వాటికి భిన్నంగా సందర్భాన్ని అవసరాన్ని బట్టి వేరే సూత్రాలు కూడా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాము ఇందులో సంజ్ఞా ప్రకరణంలో వచ్చిన విధి సూత్రం అనమాట సంజ్ఞా ప్రకరణంలో మామూలుగా సంజ్ఞా సూత్రాలు ఉంటాయి కానీ ఇక్కడ ఇప్పుడు మనం చదువుతున్న సూత్రం తస్యలోపహ అనే సూత్రం మాత్రం విధి సూత్రం దీంతో ఇంతకుముందు లోప సంజ్ఞని చెప్పాడు ఇప్పుడు లోపాన్ని విధిస్తున్నాడు ఇప్పుడు క్రమ ప్రకారము ముందు మహేశ్వర సూత్రాలు తర్వాత ఇత్సంజ్ఞ ఆ తర్వాత లోపసంజ్ఞ ఇప్పుడు లోప విధాయకం అనమాట అంటే మహేశ్వర సూత్రాల్లో చివరిలో ఉన్న వర్ణాలకి ఇత్సంజ్ఞ అని చెప్పాడు కదా ఏ సూత్రంతో హలంత్యం అనే సూత్రంతో కాబట్టి ఇప్పుడు వీటికి తస్య లోప అనే సూత్రంతో లోపం అవ్వాలేమో అని అనుకుంటే ఇక్కడ మాత్రం లోపం కాదు ఎందుకని అంటే ణాదయో అనాద్యర్థాహ అని అక్కడ అందుకే తర్వాత వాక్యం చెప్తున్నాడు ణాదయ అనాద్యర్థాహ అంటే ణ ఐ ఉండ్లో రిలుక్లొక్ ఏవోంగ్లొంగ్ ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే అనాద్యర్థ అణ్ అక్ అచ్ ఇలాంటి ప్రత్యాహారాన్ని తయారు చేయడం కోసం ఈ ఇత్సంజ్ఞల్ని చెప్పారు కాబట్టి వీటికి లోపం అనేది రాదు లోపం వస్తే మళ్ళీ మనం ప్రత్యాహారం తయారు చేయలేము కాబట్టి వీటికి ఇత్సంజ్ఞ ఉన్నా కానీ లోపం ఉండదు అని ఈ సూత్రానికి అర్థం